అంత జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం భర్త ఈశ్వరుడైతే ఆయన వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే ఈశ్వరుడికి ఏమి ఇచ్చినట్టు పాదయోహో పాద్యం సమర్పయామి ఈశ్వరుడు కాళ్ళు కడుక్కున్న తీర్థం అయితే ఏం చేస్తారు చెప్పులు ఇప్పి కళ్ళకద్దుకుని లోపలికి బుచ్చుకుంటున్నారా భర్త కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళు ఇలా అనుకుంది అనుకోండి భార్య ఎవరి పాదోదకాన్ని అంటారు ఈశ్వర పాదోదకం చల్లుకుంది శాస్త్రం అంతే కదా నేను కాదు చెప్పవలసింది మీరు కాదు చెప్పవలసింది వేదం చెప్పాలి ఎవరో గుండెలు బాదుకుని అలా ఎందుకంటే అలా బాదుకున్నారని పోదది శాస్త్రం అది ఆ పుణ్యం నా భార్యకి రావడం తేలిక మీరు ఆలోచించండి నేను అన్నానని కాదు నేను పురాణం చెప్పి ఇంటికి వెళ్ళి చెంబుతో కాళ్ళు కడుక్కున్నాను అనుకోండి మా ఆవిడ చెంబుతో నీళ్ళు ఇచ్చి నేను కడుక్కోగానే ఇలా అనుకుంది అనుకోండి అది ఈశ్వర పాదోదకం జల్లేసుకుంది నేను జల్లుకోవాలంటే నాకు లేదా అవకాశం ఒక్క మా గురువుగారు వస్తేనే నాకు అవకాశం అది కూడా అన్ని వేళలా గురువుగారిని పాదాలు కడుగుతానని అడగకూడదు తప్పది కొన్ని కొన్ని సమయాల్లోనే అలా అడగడానికి అవకాశం ఉంటుంది పైగా నేను పరమేశ్వర పాదోదకం పుచ్చుకోవాలంటే దానికో వేళ ఉండాలి ప్రాతకాలంలో నేను స్నానం చేయాలి మడిబట్ట కట్టుకోవాలి లోపలికి వెళ్ళాలి కూర్చోవాలి మనసు నిలబెట్టాలి ఎంతో శ్రద్ధతో పరమేశ్వరుడి యొక్క పాదాలు నీళ్లు పోస్తూ నేను కడగాలి కడిగిన తరువాత ఆ పాదోదకాన్ని నేను తల మీద చల్లుకోవాలి అది నాకు ఒక రోజు మొత్తం మీద ఎంతో మనసు పెట్టి భక్తితో చేస్తే ఒక్కసారి వస్తుంది మా ఆవిడికి యాభై మాటలు వస్తుంది అవకాశం ఎవరు ధరించారు అదో పనిపిల్ల చల్లుకుంది అనుకోండి మా అయ్యగారు నాకు తండ్రి లాంటి వాడని చల్లుకుంది పోనీ అన్యభావన ఎందుకు అస్తమానం దుష్టభావనతో మాట్లాడకూడదు నా తండ్రి లాంటి వాడు మా అయ్యగారు నా తండ్రి ఉంటే ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమగానూ చూస్తారు మా అయ్యగారు నన్ను అని మా నాన్నగారి పాదోదకమే మా అయ్యగారికి ఎంతమంది దండం పెడతారో మా అయ్యగారు కాళ్ళు కడుక్కుతామని ఎంతమంది అడుగుతారో మా అయ్యగారు కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చి ఆయన కాళ్ళు కడుక్కుంటే నేను చల్లుకున్నాను చాలదా నా జన్మకని చల్లుకుంది ఇప్పుడు ఈ అదృష్టం ఎవరికి పోయింది నువ్వు ఇచ్చిన జీతం వదిలే ఇంటి పని పిల్లకి పోయింది భావన చేత పొందవలసిన నువ్వేమయ్యావు పోగొట్టుకున్నావా నువ్వేమో క్షేత్రాలన్నీ తిరిగి తీర్థాల కోసం చేతులు అడుకుంటూ ఉంటావు నీ ఇంట్లో ఉన్న తీర్థాన్ని వదులుకున్నావు ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడుగా నిన్ను తరించమని అందుకుని ఇవ్వనంది ద్రౌపదీదేవి అది నేను ఎవరికి ఇవ్వను నేనే చేసుకుంటాను దీన్ని సరిగా అన్వయం చేయకపోతే ఇంకో ధూర్తతనంతో మాట్లాడితే ఆడవాళ్ళ పట్ల పక్షపాతంతో ఈ పద్యం రాశారంటారు ఎర్రాప్ర అక్కడ కర్మ ఆడవాళ్ళని చిన్నతనం చేసి రాయడానికి ఎవరు ఎలా తరించాలో శాస్త్రం చెప్పింది పూజ లేదన్నప్పుడు మరి ఆడది ఎలా తరిస్తుంది ధరించడానికి పురుషుడికి అవకాశం తక్కువ ఎక్కువ ఉన్నది ఆడదానికి నేను పరమేశ్వరుడికి అభిషేకం చేసి పాదోదకం పుచ్చుకుంటే సగం నా భార్యకి వెళ్ళింది నీ కాళ్ళు కొడుకున్న నీళ్లు చల్లుకుంటే మా ఆవిడ పుణ్యం పూర్తిగా దాంది అందులో సగం నాకు రాదు ఎవరు ఎక్కువ తరించారు నాకు చెప్పండి తరించడానికి చెప్పారా ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి విమర్శించడానికి చెప్పారా శాస్త్రాన్ని శాస్త్ర మర్యాదతో అర్థం చేసుకోవాలి కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏమకావింతో కావింతో పనురులా ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయడానికి నేను ఇతరులకు పంపను నేనే చేస్తాను అది ఎందుకని ఆమెకి తెలుసు భార్యాస్థానానికి ఉన్న గౌరవం ఈ గౌరవం తెలుసున్న వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే ఏ భర్త సంతోషపడిపోడు నా భార్య ఇంత మంచిది ఇంత మంచి ఇల్లాలు నన్ను ఈశ్వరుడిగా చూస్తుందని ఆయన ఎందుకు ఎంత సంతోషంతో గుండెల్లో పెట్టుకోడు అందుకే మీరు లక్ష్మీనారాయణుల్ని దాంపత్యానికి అనుకూలంగా చెప్తాం మనం ఎప్పుడైనా పెళ్లి చేస్తే లక్ష్మీ స్వరూపిణిగా కన్యాదానం చేస్తాం లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది నారాయణుడికి పాదాల దగ్గర ఉంటుంది ఆయన చెప్పాడు ఉండమని నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చో నా కాళ్ళు పడుతూనే ఉండు అంటే అసలు మొట్టమొదట పురుషాహంకారం అని విమర్శించవలసి వస్తే విష్ణువుని విమర్శించాడు ఆయన ఏం చెప్పలేదు అలా ఆమె ఎప్పుడూ ఆయన అనువర్తిస్తుంది అందుకని ఆయన ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగనాథుడు గుండెల్లో పెట్టుకున్నాడు ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఆమె కూర్చుంది ఆయన మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు భర్త గుండెల్లోకి భార్య ఎందుకు చేరింది అంటే ఆయనని అనువర్తించింది కనుక ఈ ప్రేమ సత్యభామ కావలసింది ఈ ధర్మం ఈ శాస్త్రం కావాలి దాంపత్యానికి అంతేకాని ఎలా వశం చేసుకుందామన్నది కాదు కావలసింది నేను ఆ పుస్తకం పేరు అది అనకూడదు కానీ లోకంలో దానికి ఒక కొంత అప్రతిష్ట ఉంది కాబట్టి నేను అంటలేదు తద్వ్యతిరేక కోణ కోణం చెప్తూ అంటాడు ఆయన కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణీషుడొకటి సల్పక తానొకటి సల్పి అది ఏమనంగా కస్సుమనుచు లేచి విభుడందలకు నేను విసిగి ఒక్కటి ఎన పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి నీ ఏటికి నిపడి బరు పడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అన్నాడు కాబట్టి ధర్మం శాస్త్రం తెలియకపోతే ప్రమాదం వస్తుంది అది అమాయకత్వం అది తెలియకపోవడం అమాయకత్వం పెళ్ళికి వయసు వచ్చిందని పెళ్లి చేయడం కాదు పెళ్లి చేసుకోవడానికి కావలసిన సంస్కార బలాన్ని ఏర్పరిచి పెళ్లి చేయడం గొప్ప దాని వలన ఇద్దరూ సంతోషంగా ఉంటారు ఇది స్త్రీకే కాదు పురుషుడికి కూడా ఉండాలి పురుషుడికి ఎక్కడ ఉండాలో అక్కడ అది చెప్తారు మీరు ఆడవాళ్ళదే చెప్పారు మగవాళ్ళకి ఎక్కడన్నా ఉందా అని అడుగుతారేమో ప్రకటనంగా ఆడదానికి ఏం చెప్పరు వివాహ క్రతువులో అన్నీ స్నాతకంలో మగాడికి చెప్పి పెళ్లిపీటల మీద తీసుకొస్తారు కాబట్టి మగవాడికి చెప్తారు ఇద్దరికీ చెప్పకపోతే అవగాహన ఎక్కడి నుంచి వస్తుందండి ఒకళ్ళకే ఉంటే రెండో వాళ్ళకి అవగాహన ఇది ప్రతిష్టంభం వస్తుంది కాబట్టి నేను అలా ప్రవర్తిస్తూ ఉంటాను మగువ ఎనొచ్చు వస్య విధి మందులు మాకులు ఒండు చందమై మగనికి తెచ్చు రోగములు మానక మూక జడాదిభావముల్ ముగి నొలరించు సద్ అద్దురితముల్ తన చేసిన చేతలై తుదిన్ జగమునకిక్కి నిందయును సద్గతి వచ్చు ఇంటికి మందు పెడతావా మంత్రం వేస్తావా అని అడిగావు కదా సత్యభామ అమాయకత్వం నిన్ను నేను నింద చేయట్లేదు అలా ఎందుకు చెయ్యకూడదో తెలుసా మందు అన్నదానికి ఎప్పుడైనా సరే లోకంలో పరిమాణము అన్నదానితో సంబంధం ఉంటుంది పరిమాణము కాలము ఈ రెండిటితో సంబంధం ఉంటుంది మందుకి ఔషధము అన్నాను అనుకోండి ఈ మాత్ర మూడు పూట్లా వేసుకోండి ప్రొద్దున్న వేసుకునే ముందు ఏదైనా పలహారం చేసి వేసుకోండి రాత్రి నిద్రపోయే ముందు వేసుకోండి కొంచెం మగతగా ఉంటుంది ఆ మాత్ర అని చెప్పి ఇస్తాడు వైద్యుడు అది మూడు పూట్ల వేసుకోవాలి ఇలా వారం రోజులు వేసుకోండి తగ్గిపోతుంది అన్నారనుకోండి వారం రోజులు వేసుకుంటే తగ్గిపోతే ఏడు ఇంటూ మూడు ఇరవై ఒక్క మాత్రల తర్వాత తగ్గుతుంది ఏడు రోజులు మూడు పూట్లు వేసుకోవడం ఎందుకంటే ఇరవై ఒకటి ఇప్పుడు వేసుకుంటే తగ్గిపోదా అంటే ఇరవై ఒక్క మాత్రలు కాదు కావలసింది ఇరవై ఒక్క మాత్రలు ఒక కాల వ్యవధిలో వేసుకోవాలి అప్పుడు కదా ఆ ఔషధం పనిచేసింది అలా భర్తని వశం చేసుకోవడానికి మందు పెట్టాలంటే ఎంత మందు పెట్టాలో తెలియకుండా మందు పెడితే వాడు మూగవాడో జడ్డివాడో చెవిటివాడో బలహీనత వచ్చి పడిపోయిన వాడో అయిపోతాడు అప్పుడు నీ కాపరం ఏమవుతుంది ఏడు మందు పెడతావా అని అడుగుతా ఏంటి మందు పెట్టడం ఏంటి అని అర్థం ఉందా ఆ మాటకి కాబట్టి వాడు మూక జడాదిభావముల్ ముగిను నరించు వాడు జడుడైపోతాడు చైతన్యం చచ్చిపోతుంది లేకపోతే మాట పడిపోతుంది ఒక్కొక్కసారి నోరు పగలదిహ కాబట్టి అద్దురితముల్ తన చేసిన చేతలైతు దింజగమునకెక్కి నిందయును సద్గతి హానియువచ్చు నింతికిన్ ఈ రోగం వచ్చిన తర్వాత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలా ఏదో ఔషధం పెట్టారండి ఈయనకి అది మెదడు మీద పనిచేసింది పనిచేసి ఆయనకి జడత్వం వచ్చింది మూగతనం వచ్చింది ఇక ఆయనకి నోట మాట రాదన్నారు అనుకోండి పది మంది ఎవరు పెట్టారు ఏమిటి అని నిలదీసినప్పుడు తెలిసిపోతుందా అప్పుడు లోకం అంతా నింద చేస్తుందా నింద చేయదా అసలు దాంపత్యమా చేసేది నిందా పొందేది మంత్రాలు మాకులు ఔషధాలు ఏదో చేతబళ్ళు చింతామణులు ఇంద్రజాలాలు వీటితోటి ఆ భర్తని లొంగ తీసుకుంటారు ప్రేమతోనమ్మా దాంపత్యం నెరపవలసింది కావున పతులకు ఎప్పుడు కావింపం తగదు కపట ధర్మ కపట కర్మంబులు తద్భావమెరిగి అనువర్తినియై వనిత చెరింప అది అగు ఎల్లవియం ఇవి కాదు చెయ్యవలసినది ఒక భార్య భర్త తనకి దగ్గరవడం అనేటటువంటి దానికే ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే భర్త యొక్క భావనని తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించడంలో ఉంటుంది సాధారణంగా ప్రారంభం ఎక్కడుంటుంది అంటే ఆయనకి ఏదో ఒక రకమైన వంటకం ఇష్టం ఉంటుంది తద్విరుద్ధమైన వంటకం ఈవిడికి ఇష్టం ఉంటుంది మీరు లోకంలో చూడండి మొదటి త్యాగం ఎక్కడ ఉంటుందంటే ఆడదాని దగ్గర ఉంటుంది ఎందుకు త్యాగం ఆడదాని దగ్గర ప్రారంభం అవుతుందని నేను ఇంత గర్వంగా చెప్తున్నానో తెలుసా వంట పొయ్యి వంట ఇల్లు ఆవిడిది అయినప్పుడు ఆవిడ మీరు కోరుకున్నట్టు వంటే నేను ఎలా తింటాను ఆనపకాయ పాలు పంచదార పోసి వండితే నాకు ఇష్టం ఆనపకాయ ఆవ పెట్టి వండితే మీకు ఇష్టం ఆనపకాయ ఆవ పెట్టి వండితే నాకు అసహ్యం నేను పాలు పందార పోసి వండుకున్నాను తింటే తినండి అది బాగుండకపోవడం అంటే ఎంత బాగుంటుందో మీకు అసలు రుచి తెలిస్తే కదూ మీ కర్మ అని మూడు మాటలు వేసుకుని ఆవిడే తింది అనుకోండి ప్రీతి కలుగుతుందా ఆనపకాయ ఆవ పెట్టి వండి కొద్దిగా పాలు పంచదార పోసుకున్న కూర కూడా వండి ఆమె కొద్దిగా కలుపుకుని ఆవది అలవాటు చేసుకుంటోంది అనుకోండి ఏమి ఎందుకు అలా వండుకున్నావు ఆవ కూర నాకు అంత ఇష్టం ఉండేది కాదండి పుట్టింట్లో ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను మీకోసం అందుకని ఎక్కువ కూర ఆవతో ఉండాను మీరు ఇష్టపడతారని బాగానే ఉండేనా కొంచెం నేను ఇది చేసుకున్నాను ఇంక ఈ అలవాటు తగ్గించుకుందాం అనుకుంటున్నాను అనగానే భర్త లోపల ఎంత చిత్రమైన భావన పొందుతాడు అరే పిచ్చిది పాపం పుట్టింటి వచ్చేది నా కోసం ఆవకూర ఎక్కువ ఉండి అది తక్కువ వండు అలా చేయకు నీకు కావలసింది చక్కగా సమృద్ధిగా వండుకో దోషమే ఉంది అంటాడు అది వండురులకు ప్రేమ పెంచుతుంది మొదట ప్రారంభం ఎక్కడ అంటే జగడమైనా ప్రేమ అయినా భోజనం దగ్గరే ప్రారంభం అవుతుంది అందుకే ఏకపాత్రలో భోజనం చేయిస్తారు కారణం అదే ఎందుచేత అంటే కోపం రావడానికి కావలసిన స్థితి మనిషిలో ఎప్పుడు ఉంటుందంటే ఆకలి వలనే ఉంటుంది ఉత్తప్పుడు వచ్చే కోపం కన్నా ఆకలితో ఉన్నప్పుడు వచ్చే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఆకలిగా ఉన్న వ్యక్తి దగ్గర కోపం వచ్చే మాట ఏది చెప్పకూడదు అందుకే భోజనం మౌనంగా చేయండి అంటారు కారణం ఏంటంటే మంచి మాటలే మాట్లాడండి అంటే ఆయన మంచి కోసమే చెప్పారని ఏదో చెప్పకూడదు చెప్పి కోపం తెప్పిస్తారని మౌనంగా భోజనం చేయండి అంటారు ఆయన మౌనంగా చేయాలంటే ఏం మాట్లాడకూడదుగా ఈవిడ ప్రేమతో మాట్లాడి పెడితే మంచిదే లేకపోతే మౌనంగా వడ్డిస్తే చాలు కాబట్టి ఆ తర్వాత ఒండరులు ప్రీతితో మాట్లాడుకుని మధ్యలో గోవింద అనుకున్నా చాలు కాబట్టి నేను ఆయన భావనని గుర్తిరిగి ప్రయాణం మొదలు పెడతాను ఇప్పుడు ఆయన వెంటనే ఏమవుతాడు ఆమె భావనకు అనుగుణముగా తాను మారుతాడు కాదు మీరు లోకంలో చూస్తూనే ఉంటారు పెళ్ళైన కొత్తల్లో ఒకలా ప్రారంభమవుతుంది పురుషుడు ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి తను తినడు కానీ తనకు వంట రాదు అందుకని వెళ్ళి తన భార్యకి ఇష్టమైంది పట్టుకొస్తాడు ఎవరింట్లోనో ఏదో వండారనుకోండి మా ఆవిడకి ఇష్టం కాదు నా కోసం వండుకోదు చెప్తేను వెల్లుల్లిపై నా కోసం తినడం మానేసేది ఎంతకాలం అయిందో మీరు ఇంట్లో గోపుగోలు వచ్చిన వెల్లుల్లిపై వేసుకున్నారుగా దాన్ని వేసుకోమంటే వేసుకోదు ఏమనుకోకండి కొద్దిగా ఇద్దరు అని పట్టుకెళ్ళి ఉసే నీ కోసం తెచ్చా తిను ఇప్పుడు తన దగ్గర ప్రారంభమైంది తన దగ్గర ఆగిపోదండి మనుష్యులు భర్త దగ్గర కూడా ప్రవహిస్తుంది ఆ భావన ప్రేమ ఆ భావన ఆ ప్రేమ తరంగాలలో దాంపత్యం ఉండాలి కానీ ఒకరినొకరు శాసించుకోవడానికి దాంపత్యం కాదు నిజానికి కాబట్టి నేను ఆయన మనసిరిగి ప్రవర్తించడంలో నా దాంపత్యం ప్రారంభమైంది కాబట్టి తగియడు వేళలందు నియతంబుగ మజ్జన భోజన క్రియల్ తగ నడబుర్తు భర్తలకు ధనంబులు రిక్తమై వియంబకుటకు ఓర్వనిప్పుడు గృహస్థల భాండ విశోధనంబు ఇమ్ముగనొకనాడు ఏమర ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్ అబ్బా ఈ ఒక్క పద్యం చాలండి అంత అద్భుతమైన పద్యం ఆవిడంది తగియడు వేళలందు నియతంబుగ భజ్జన భోజన క్రియలు తగ నడకూర్తు భర్తలకు ఏ వేళలో పెట్టాలో ఆ వేళకి వాళ్ళకి స్నానము భోజనము ఈ రెండిటికి నేనే శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తాను ఎందుకని స్నానము ఆయన అనుష్ఠానమునకు సంబంధించింది ఆ వేళకి స్నానం అవ్వలేదనుకోండి అనుష్ఠానం ఆగిపోతుంది స్నానం చేస్తే కానీ అనుష్ఠానం నడవదు ఆ స్నానం నడవకపోతే అనుష్ఠానం ఆగిపోతే చీకాకు వస్తుంది పోయింది నైమిత్తికి తీసిన కోపడతాడు కాబట్టి స్నానానికి వేళ పట్టును ఏర్పాటు చేస్తాను రెండు భోజనం ఇంకొకళ్ళు వండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించాను నా భర్త భోజనం నేనే వండుకుంటాను చాలా గొప్ప మాట అసలు బహుశ అది ఉన్న చోట దాంపత్యంలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది భర్తకి వండి పెట్టడంలో ఎంత ప్రేమ ఉంటుందండి భర్తకి పిల్లలకి వండి పెట్టడం నేను ఎన్నో కుటుంబాల్లో చూశాను కూర చాలా బాగుందో ఇవాళ మంచి అద్భుతంగా కుదిరింది ఏది ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి అని పిల్లలు భర్త తినేస్తే గిన్నె అంతా ఖాళీ అయిపోతే కనపడుతుందేమో అని కూర ఖాళీ అవుతున్న కొద్దీ కింద కూర్చుని తింటున్న వాళ్ళకి కనపడకుండా కూర పాత్ర ఎత్తి పెట్టుకుని గరిటితో తీసి వేస్తుంటే ఆఖరణ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఏ కొడుకో చూసి నాన్నగారండి నాన్నగారండి అమ్మ కూరలేదు అంటే ఏమే చెప్పచ్చు కదా ఇంత బాగుంది మేము అందరం తినేసాం నీ కూరలేదా అయ్యయ్యయ్యో పాత్రలో ఎంత ఉందో చూడలేదే అడిగి వేయించేసుకున్నామంటే ఏమండి వండింది మీరు ఇంత సంతోషంగా మీరు తింటే నా కడుపు నిండిపోలా నా కోసం దాచుకోనా అని భార్య అన్ననాడు ఎంత ఆనందం ఉంటుంది అది పప్పు పులుసు కావచ్చు వండుకున్నది ఒక్కటే మధ్యతరగతి కుటుంబాల్లో ఆదివారం నాడు భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి బట్టలన్నీ ఉతుక్కుని ఆరేసుకుని వేడిగా అన్నం ఒక్కటి వండుకుని ఓ పప్పు పులుసు పెట్టుకుని ఇవాళ బట్టలు ఆరేసుకున్నాం కదా అందుకని నిన్ను వండలేకపోయానని చెప్పి ఆ ఒక్క పప్పు పులుసు భార్య వేస్తుంటే సంతోషంగా పిల్లలు తను భార్య కడుపు నిండా తిని ఆ మధ్యాహ్నం అలిసిపోయి బట్టలు తుక్కున్నందుకు నలుగురు హాయిగా ఒక్క గంట పడుకున్నప్పుడు వాళ్ళు పొందే తృప్తి తన భార్య పెడుతున్నప్పుడు తిన్న పప్పు పులుసు అన్నం పిల్లలు మర్చిపోరు ఆదివారం నాడు వాళ్ళు కలిసి తిన్న తిన్న ఆ పప్పు పులుసు అన్నం ఆ కుటుంబానికి ఎంత పెద్దవాళ్ళైనా గుర్తుండిపోతుంది కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవచ్చు కూతురు పెళ్ళి వెళ్ళిపోవచ్చు వచ్చి గవాక్షంలో నిలబడి ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఎవరో బట్టలు తుక్కోవడం చూస్తే ఏమో నీకు గుర్తుందా ఆదివారం వస్తే పిల్లలిద్దరూ మనము బట్టలు వాళ్ళం బట్టలు ఆరేసుకొని పన్నెండు అయిపోయింది నువ్వు అన్నం పప్పు పులుసు ఒక్కటే పెడితే అమ్మ ఎంత బాగుందో ఎంత బాగుందో అని వాడు పిల్ల నువ్వు నేను జుర్రుకు తినేసి ఆ పెరుగు అన్నం తినేసి పప్పు పులుసు గిన్నెంతా ఖాళీ అయిపోయిందండి అని నువ్వంటే పొంగిపోయి అన్నీ పడేసి ఆ బడలిక మీద పడుకున్న రోజులు ఆ ఆనందం ఇప్పుడు ఎక్కడొస్తాయి అని అనుకోవడంలో ఎంత తృప్తి ఉంది ఆ భార్య ఉండి పెడితే తల్లి చేతిది అమృతం భార్య చేత పెట్టింది అమృతం ఎందుకంటే మనసిరిగి తినాలని పెడుతుంది తినాలని వండుతుంది ఎవడో వండింది ఎవతో వండినది ఆయనే తినాలని ఎందుకు వండుతారు ఇచ్చిన జీతానికి వండుతారు తప్ప ఆయన తినాలని పరిపూర్ణమైన మనసుతో వండుతారా ఎవడో వండితే నువ్వెందుకు ఇంకా స్థానంలో వాడో అదో ఉంటే సరిపోయాయి ప్రధానంగా ప్రేమకి కారణం ఎక్కడి నుంచి ఉంటుందంటే వంటలోంచి ఉంటుంది అసలు ఆ వంటిల్లు జీవనాడి ఇంటికి అందరి సంతోషానికి కారణం అదే అసలు ఇంట్లో ఏ మా చిన్నతనంలో ఏమి పొంగండి ఆవు కోసం అని చెప్పి దాలి మీద పిడకల మీద ఉలవలు ఉడుకుతుంటే ఉలవల్లోంచి వచ్చినటువంటి నీరు తీసి మా అమ్మగారు చారు పెడుతుంటే ఆ చారు వాసన చూసి మా అమ్మ ఎప్పుడు చారు అన్నం పెడుతుందని మేము పొంగిపోయిన రోజులు తలుచుకుంటే వంటింటికున్న శక్తి ఏమిటో అమ్మని ఎన్నేళ్ల తర్వాత ఇప్పటికీ చారు కనపడితే ఆవు ఉలవలు తింటుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చి కళ్ళ చెమరుస్తాయంటే వంట ఇల్లు గృహిణి ఎంత గొప్పదో అర్థం అవుతుంది అందుకంది ద్రౌపది దేవి వంట చేయడం తక్కువ అనుకోవాలా ఇంట్లో వంట వాళ్ళు వండి పెడితే తన గొప్ప అనుకోవాలా తన గొప్పతనం భర్తకు వండి పెట్టడంలో ఉందని సంతోషపడిపోయింది ద్రౌపదీదేవి ఏ మహారాజ్ని చేత కాక వంట వాళ్ళు లేక ఐదుగురికి వంట వాళ్ళు వండి పెట్టలేరా ఆవిడ ఎందుకు వండుకుంది తెలుసుకోవాలి ద్రౌపదీదేవిని చూసి నేర్చుకోవాలి కాబట్టి తగియడు వేళలందు నియతంబుగ మజ్జన భోజన క్రియంతగ నడకూర్తు భర్తలకు ధాన్యధనంబులు రిత్తమై వియంబగుటకు ఓర్వయుక్కుడు నా భర్తలు మహాపరాక్రమవంతులు ఎనలేని సంపాదన ధరామండలాన్నంతటినీ గెలిచి కప్పాలు తీసుకొచ్చారు అయినా అనవసరంగా ఒక ధాన్యపు గింజ వృధా అయితే ఒప్పుకోను అంటే పెత్తనం ఎవరు చేస్తుంటారు అంతఃపురంలో ఎక్కడ ఏమున్నాయో ఎంతున్నాయో ఎన్ ఎవరెవరికి ఎన్ని పెడుతున్నారో ఎన్ని ఇస్తున్నారో ఇంకెంత ఉంటుందో ఎవరికి తెలుస్తుంది ఆవిడికి తెలుస్తుంది అసలు ఆ ఇంటి పని అంతా ఎవరో చేస్తూ ఈమె అలంకారం ఒక్కటే చేసుకుంటానంటే అది ఏమి సొబగండి అది ఇంక నేను ఏం చెప్పనులేండి సరే కానీ అది బాగుండదు నేను కొంచెం మాట్లాడకూడదు కాబట్టి నేను ఆ అంతఃపురం మీద పెత్తనం ఉంటుంది నాకు ధనం ఉంది ధాన్యం ఎంత ఉంది ఆభరణాలు ఎన్నున్నాయి పాత్రలు ఎన్నున్నాయి పంచల చాపులు ఎన్నున్నాయి చీరలు ఎన్నున్నాయి యజ్ఞోపవీతాలు ఎన్నున్నాయి ఆచమన పాత్రలు ఎన్నున్నాయి ఉద్ధరణలు ఎన్నున్నాయి కలశలు ఎన్నున్నాయి నాకు తెలుసు ఎప్పుడు ఏ దానం చెయ్యాలంటే ఎన్నున్నాయో ఎవరికి ఏమి ఇవ్వచ్చో నేను చెప్పి తెప్పిస్తాను అంతేకాని ఇంట్లో పని వాళ్ళకి అన్నీ తెలియడమును నాకేమీ తెలియకుండా ఉండడము ఉండదు అది ఇంటి యజమానురాలుగా నా గొప్పతనం కాబట్టి ఒక్క గింజ నిష్కారణంగా వృధా అవడాన్ని ఒప్పుకోను అలా అయితే తెచ్చేవాడు ఎంత తెచ్చినా చిల్లుకుండలో నీళ్లు మిగలదు పోతూ ఉంటుంది కాబట్టి నేను నా పెత్తనం ఉంటుంది చూస్తుంటాను పరిచారికులందరినీ ఎవరికి ఎంత అవసరమో అంత ఇస్తాను కానీ స్వాతంత్ర్యం అంగీకరించాను వాళ్ళంతట వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు నాకు తెలియాలి ప్రతి విషయం అలా గృహ పరిపాలన చూస్తుంటాను దాని వలన భర్తకి పరమశాంతి తాను తేవడం కాదు తెచ్చింది నిలబడుతుంది నిలబడడం కాదు అది సమయోచితంగా ఉపయోగపడుతుంది దానివల్ల కుటుంబం అంతా వృద్ధిలో వస్తుంది అందుకని నేను అలా చేస్తుంటాను గృహస్థల భాండ విశోధనంబు నాడు ఏమరా అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని ఒక మాట లోకంలో మీరు రెండిళ్ళు గదుల్లో ఉంటారు కొంతమంది ఒకే హాలు ఏ చిన్న వంటిల్లని ఒక అగ్గిపెట్టే ఒక్క బెడ్రూమ్ ఉంటారు కానీ మీరు వెళ్ళి చూడండి నిజంగా నేను ఎందరో ఇళ్ళు చూశాలా ఎంత అద్భుతంగా ఉంటాయో ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉంటుంది ఎంత చక్కగా ఉంటాయో అది అమరిక ఆ వస్తువుల్ని అలా నేర్పరితనంగా ఎక్కడ ఏది పెట్టుకుంటే అందంగా ఉంటుందో అది తానే అమర్చుకుని ఆ ఇల్లాలు రెండు గదుల ఇల్లు మూడు గదుల ఇల్లు అంత అందంగా ఉంచుకుంటారు పది గదుల ఇల్లు ఉండనివ్వండి మురికి కోపం బట్టలు ఓ చోట పెద్ద కుప్ప గిన్నెలు కుప్ప అసలు ఏదైనా ఇలా కొంచెం బల్లపరుపుగా ఉంటే దాని నిండా ఉంటాయి ఓ సామాన్లు బల్లపరుపుగా ఇంట్లో ఏదైనా ఉందో దాని మీద సామాను ఉంటుంది భర్త అయినా పొరపాటున కాసేపు ఒంగుంటే వాడి వీపు మీద గిన్నె ఉంటుంది అంటే అసలు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు ఏది ఎదురుగుండా బల్లపరుపుగా ఉంటే దాని మీద పడేయడమే నగ దాని మీదే పురుషుడు వాడు మడిపంచ పరుపు మీదే వాడు మళ్ళీ మడికి వెళ్ళేటప్పుడు ఈ మంచం మీద పంచి తీసే కట్టుకుని వాడు పూజకెళ్తాడు ఎంత దారి దరిద్రం ఈ ఈయన పంచి విప్పితే మడత పెట్టి మళ్ళీ పూజ గదిలో పెట్టేవాడు ఉన్నాడు ఆయన పెట్టుకోడు ఆ ఇంట్లో పెట్టేవాళ్ళు ఉండరు ఆ ఇంట్లో ఏ అన్నీ ఉంటాయి ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో మాత్రం తెలియదు ఎవరి అంత తెలుసుకోవాలంటే ఆ ఇంటి పనిపిల్లని పిలవాలి పిలిచి ఇది ఎక్కడ ఉంటుంది అంటే అది చెప్పచ్చు ఈ ఇంట్లో వాళ్ళిద్దరూ దాని యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటారు అది మూడు రోజులు రాకపోతే వీళ్ళకి ఇంట్లో ఉన్నా దరిద్రమే ఎక్కడే ఉన్నాయో తెలియదు నేను అలా కాదు నా ఇల్లు నేను సర్దుకుంటాను సర్దుకుంటుంది కాబట్టి మార్నింగ్ వాక్లు అవి అవసరం లేకుండా పోయింది ఆవిడికి ఎందుకని అంటే పెద్ద వ్యాయామం ఇంట్లోనే సరిపోయింది అంటే నేను ఎవరిని తక్కువ చేశానని అనుకోవద్దు పాపం ఎవరో ఏదో ఏ కారణానికో చేస్తుండొచ్చు దాన్ని నేను తప్పు తప్పు పట్టాను అనుకోవద్దు అలా తప్పు పట్టే స్వభావం నాది కానీ కాదు ఒకవేళ అలా ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షంతవ్యుడిని కాబట్టి ధనధాన్యంబులిరిత్తమై వ్యయంబగుటకు ఓర్వ ఎప్పుడు గృహస్థల భాండ విశోధనంబు గృహము అంటే ఇల్లు ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటారు ఓ బూజు దుమ్ము ధూళి అలా ఉండని మనం లక్ష్మి అక్కడ ఉంటుంది ఇంటిని అమరికగా ఉంచుకుంటాను స్థల ఇంట్లో ఏదో ఖాళీ స్థలాలు ఉంటాయి ఆ స్థలం చూడగానే అబ్బా ఏడు ఇంత చిన్న స్థలం ఇంత అందంగా ఉంచచ్చా అనిపించేటట్టుగా ఉంచుతుంది ఆవిడ స్థల భాండ ఇంట్లో గిన్నెలు పాత్రలు ఏది ముట్టుకోండి మెరిసిపోతూ అంత ఉబ్బిడిగా అలా తీసుకోవడానికి అంత అందంగా అలా పేర్చబడి ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్లల్లో చూడండి పూజ గదిలోకి వెళ్ళారనుకోండి చిన్న చిన్న చీపురు పుల్లలతో నిర్మాల్యం తీయాలి ఎందుకంటే అదొక పెద్ద సభామంటపంలో ఉంటుంది ఎంతమంది దేవతలు ఓ పెట్టి ఉంటుంది ఆ పెట్టి నిండా దేవతలు ఎవరెవరో వాళ్ళకి తెలీదు అంతమంది దేవతలు అందులో ఈయన చిన్న పూలు ఇన్ని పట్టుకుని ఇలా వేసేసి లేచి వెళ్ళిపోతారు ఇంకా ఆవిడ పొద్దున్న లేచి నిర్మాల్యం తీయడం అనమాట ఆ చీపురుపుల్లో అగరత్తు తిరగేసో ఎత్తుతూ ఉంటుంది అవన్నీ ఈ విగ్రహాలన్నీ కంగు కంగు పడిపోతుంటాయి ఒక్కొక్కసారి విసుగొచ్చి అన్నీ తీసి పళ్ళెల్లో పెట్టేసి తీసేసి అదేంటి అలా శుభ్ర విగ్రహాలన్నీ మకిలి పట్టేశాయండి చింతపండుతో తోముతున్నాను ఒక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను హడిలిపోయాను అమ్మ నాయన విగ్రహాలు మతిలిపెట్టి చింతపండుతో తోమితే వీళ్ళింట ఈశ్వరుడు లేడు స్వామికి ఇవాళ అభిషేకం చేస్తున్నామండి అంటే ఆ ఇంట ఈశ్వరుడు ఉన్నాడు స్వామికి పూజ మంది పూజా మందిరం శుద్ధి చేసుకుంటున్నాం అంటే ఈశ్వరుడు ఉన్నాడు విగ్రహాలని చింతపండుతో తోముకుంటున్నాం అంటే అది విగ్రహం చింతపండుతో తోమితే ఈశ్వరుడు ఉన్నాడు అందులో ఇంకెక్కడ ఉంటాడు శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు అలా వెళ్ళిపోతున్నారు శిష్యుడు సాలగ్రామాన్ని పట్టుకుని ఉత్తరీయం పెట్టి ఇలా ఇలా తోముతున్నాడు ఆయన ఆగి అన్నారు ఏం చేస్తున్నావు అన్నారు సాలగ్రామాన్ని అన్నారు సాలగ్రామం అంటే ఏమిటన్నారు ఆయన శివుడు విష్ణువు అన్నాడు మరి అది ఆయన శరీరం కదురా అలాగా తుడుస్తావు నిన్ను తుడిస్తే అలా స్నానం చేశాక మృదువుగా తుడవరా అదేం తుడవడం ఇలా తుడిచేస్తున్నావు వాళ్ళ ఒళ్ళు కందిపోతుందిరా అన్నారు యద్భావం తద్భవతి నీ భావన చేత పరమేశ్వరుడు ఉంటాడు నీతో చింతపండుతో తోయించుకోవలసినంత దరిద్రం ఆయనకి లేదు కాబట్టి భాండశుద్ధి పాత్రలన్నీ అంత శుద్ధిగా ఉంచుకుంటాను చక్కగా అమరికగా పెట్టుకుంటాను కాబట్టి ఇమ్ముగా ఒకనాడు ఏమర ఒక్కనాడు కూడా ఇల్లు చక్కగా ఉండకపోవడం అన్నది ఉండదు ఇవన్నీ పనివాళ్ళు చేస్తున్నారు అనుకున్నారు ఆవిడ ప్రధానంగా తన పతులు తిరిగే మందిరాలు తానే సిద్ధం చేసుకుంటుంది అంటే తుడుచుకుంటుందా అన్న దగ్గర నేను చెప్పను అది పరిచారికలు చేయొచ్చు కానీ దగ్గరుండి చేయించుకుంటుంది అని దాని గుర్తు ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్ బంధువులు వచ్చినప్పుడు పరమ సంతోషంగా వాళ్ళు గడిపి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడతాను చక్కగా అలా పెడతాను వాళ్ళకి పలుమారున్ తలవాకిట మెలగుట అసతీజన అసతీజన నైక మిత్రత కలహంబుల కెలయుట నగుపలుకుల పెలుచనగుట నాకు కాని పేరివి మగువా ఓ సత్యభామ నా భర్తలు నన్ను ఎందుకు ఇష్టపడతారో తెలుసా పలుమారున్ తలవాకిట మెలగుట ఏమీ తోచట్లేదని వచ్చి వీధి గుమ్మంలో నించుని అలా చూస్తూ ఉండడం అలాంటి పనులు నేను చెయ్యను అసతీజన అసతీజనైక మిత్రత సతి కానిది అంటే వేరొక భర్త యొక్క హృదయాన్ని తెలుసుకుని భర్త యొక్క ప్రేమని పొందాలనేటటువంటి ప్రయత్నం లేకుండా మిడిసిపాటితో తనిష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించే ఆడవాళ్లతో నీ స్నేహం చేసి మాట్లాడడం కలహంబుల కెలయుట దెబ్బలాటలకు వెళ్ళడం గట్టిగా అరవడం మాట్లాడడం అలాంటి పనులు నేను చేయను నవ్వు పలుకుల గుట పది మందిలోకి వచ్చి అదే పనిగా ప్రతిదానికి హాస్యమాడడం నవ్వడం హాస్యమాడడం నవ్వడం అలా నేను నవ్వను ఎప్పుడో ఓసారి ఏదో ఒక హాస్యం అడవలసి వస్తే హాస్యం ఆడతాను నవ్వుతాను అంతేకాని ఇక ఇరవై నాలుగు గంటలు హాస్యం ఆడుతుండడం నవ్వుతుండడం దానివల్ల ఏమైపోతుందంటే అది ప్రవృత్తి అయిపోతుంది అయిపోయి మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళ మీద అలా హాస్యం ఆడచ్చా అని ఉండదు భర్త మీద తండ్రి మీద మామ మీద అత్త మీద గురువు మీద బంధువుల మీద బావగారుల మీద కొన్నాళ్ళకేమవుతుంది వాడు పెళ్ళాన్ని అదుపులో రా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది వెళ్ళకండి వాళ్ళ ఇంటికి కాబట్టి అదుపు తప్పి అదే పనిగా హాస్యం కోసం నవ్వడం హాస్యం కోసం మాట్లాడడం నీ చెయ్యను నాకు కాని పేరివి మగువా నేను అలాంటి పనులు చేసేదాన్ని కాను ప్రయత్నపూర్వకంగా అటువంటి వారికి దూరంగా ఉంటాను పలు ఈ ప్రవాస స్థితులైనన్ పుష్పగంధ దీప్తాభరణ ప్రతితి ధరియింప తద్గతమతి నగుచు తదాగమంబమది కాంక్షింతున్ నా భర్తలు ఇంట్లో లేని సమయంలో ఒంటి నిండా పరిమళ ద్రవ్యాలు పూసుకోవడం సిగలో విశేషంగా పువ్వులు అలంకారం చేసుకోవడం మంచి మంచి భూషణాలు పెట్టుకోవడం మంచి మంచి బట్టలు కట్టుకోవడం చెయ్యను అలాగని శౌచం నిరాడంబరంగా ఉంటాను నా భర్తలు ఉన్నప్పుడు బాగా అలంకారం చేసుకుంటాను నేను ఒకే ఒక్క మాట మాట్లాడతాను ఆమెలోని ఆడతనాన్ని చూడడానికి అర్హుడైన వాడి ముందే ఆమె అందం చూపింపబడాలి ఆమె ఆకర్షణగా కనపడవలసింది ఆయనకి ఆయన అమ్మ ఆమె అమ్మగా ఎవరికి కనపడాలో ఆమెకి ఆమెలో అమ్మతనం చూడడానికి అవకాశంగానే ఆమె కనపడాలి అంతే అంతకన్నా ఒక్క మాట ఇంకా నేను ఎక్కువ మాట్లాడు కాబట్టి నేను అలా ప్రవర్తిస్తుంటాను అందుకని అలా అలంకారం చేసుకోను భర్త లేకపోతే మా అత్త పృథ్వీ సమాన కుంతి భోజాత్మజ కోమలాంగి సతతంబు భోజన స్నానాధికములయం దిమ్ముగ పరిచర్య ఏన చేసి సంప్రీత చేయుద జనవంచుడకు ధర్మతనయు ధర్మతనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబులు కుడుచు బ్రాహ్మణులు అతిపుణ్యులు ఎనిమిది వేలు సమిద్ధమతులు యతులు పదివేలు వానల కనుదినంబు అన్నపానంబులర్హ సహాయనగుచు ఉడికముగ ఏన కావింతు ఉచిత వస్త్రభూషణాదుల పరితోషముగా ఉనర్తు ఓ సత్యభామ మా అత్తగారు కుంతీదేవి ఆమె పృథివీ సమాన భూదేవికి ఎంత ఓర్పో మా అంతగా మా అత్తగారికి అంత ఓర్పు అత్తగారి గురించి అంత మంచి మాట మాట్లాడింది నేను పేరెందుకు చెప్పాలి కానీ అనపర్తి ఉపన్యాసాలు కడుతుండేవాడిని అక్కడ నాకు కుటుంబంతో పరిచయం ఆ కోడల్ని పురిటికి తీసుకెళ్లారు పుట్టింటి వారు